بسم الله الرحمن الرحيم ألف لام را تلك آيات الكتاب والذي أنزل إليك من ربك الحق ولكن أكثر الناس لا يؤمنون أنت كرنا అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అలిఫ్లాం మీం రా ఇవి అల్లా గ్రంథంలోని వాక్యాలు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడినదంతా పూర్తిగా సత్యం కాని నీ జాతికి చెందిన చాలామంది విశ్వసించటం లేదు الله الذي رفع السماوات بغير عمد ترونها ثم استوى على العرش وسخر الشمس والقمر كل يجري لأجل مسمى يدبر الأمر يفصل الآيات لعلكم بلقاء ربكم توقنون మీకు కనిపించే ఆధారాలు లేకుండా ఆకాశాలను నిలిపినవాడు అల్లాయే తరువాత ఆయన తన రాజ్య పీఠాన్ని అలంకరించాడు ఆయన సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఒక నియమానికి బద్ధులుగా చేశాడు ఈ సమస్త వ్యవస్థకు చెందిన ప్రతి వస్తువు ఒక నిర్ణీత కాలం వరకు పయనిస్తోంది అల్లాయే ఈ మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నాడు ఆయన తన సూచనలను స్పష్టంగా వివరిస్తున్నాడు బహుశా మీరు మీ ప్రభువును కలుసుకునే విషయాన్ని నమ్ముతారేమో అని وهو الذي مد الأرض وجعل فيها رواسي وأنهارا ومن كل الثمرات جعل فيها زوجين اثنين يغشي الليل النهار إن في ذلك لآيات لقوم يتفكرون ఆయనే ఈ భూమిని విశాలంగా పరచినవాడు అందులో పర్వతాలను గుంజల వలె పాతిపెట్టినవాడు నదులను ప్రవహింపజేసినవాడు ఆయనే అన్ని రకాల పండ్ల జతలను పండించినవాడు ఆయనే పగలుపై రాత్రిని కప్పేవాడు ఈ అన్ని విషయాలలోనూ ఆలోచించేవారి కొరకు పెద్ద సూచనలు ఉన్నాయి وفي الأرض قطع متجاورات وجنات من أعناب وزرع ونخيل صنوان وغير صنوان وزرع ونخيل صنوان وغير صنوان يسقى بماء واحد ونفر ونفضل بعضها على بعض في الأكل إن في ذلك لآيات لقوم يعقلون చూడండి భూమిలో వేరువేరు ప్రదేశాలు ఉన్నాయి అవి ఒకదానికొకటి ప్రక్క ప్రక్కన ఉన్నాయి ద్రాక్ష తోటలు ఉన్నాయి పంట పొలాలు ఉన్నాయి ఖర్జూరపు చెట్లు ఉన్నాయి వాటిలో కొన్ని ఒక్కొక్కటిగాను మరికొన్ని గంటలుగాను ఉన్నాయి వాటన్నింటికీ ఒకే నీరు పారుతోంది కాని మేము కొన్నింటిని ఎక్కువ రుచికరమైనవిగా చేశాము మరికొన్నింటిని తక్కువ రుచికరమైనవిగా చేశాము ఈ అన్ని విషయాలలోనూ బుద్ధిని ఉపయోగించేవారికి చాలా సూచనలు ఉన్నాయి وإن تعجب فعجب قولهم أإذا كنا ترابا أإنا لفي خلق جديد أولئك الذين كفروا بربهم وأولئك الأغلال في أعناقهم وأولئك أصحاب النار هم فيها خالدون ఒకవేళ మీరు ఇప్పుడు ఆశ్చర్యపడవలసి ఉంటే ఆశ్చర్యపడదగిన విషయం ప్రజల యొక్క ఈ మాట మేము మరణించి మట్టిగా మారిపోయినప్పుడు మళ్లీ మేము సరికొత్తగా పుట్టించబడతామా వారే తమ ప్రభువును తిరస్కరించినవారు వారి మెడలలోనే కంఠ పట్టికలు ఉండేది వారు నరకవాసులు నరకములు కలకాలం ఉంటారు ويستعجلونك بالسيئة قبل الحسنة وقد خلت من قبلهم المثلات وإن ربك لذو مغفرة للناس على ظلمهم وإن ربك لشديد العقاب వారు మేలుకు ముందు కీడు కొరకు తొందరపెడుతున్నారు వాస్తవానికి వారికి పూర్వం గుణపాఠాన్ని నేర్పే దృష్టాంతాలు ఎన్నో జరిగాయి నిజం ఏమిటంటే ప్రజలు దుర్మార్గాలు చేసిన తరువాత కూడా నీ ప్రభువు వారిని మన్నించి వదిలివేస్తాడు నీ ప్రభువు కఠినంగా శిక్షించేవాడనేది కూడా నిజమే ويقول الذين كفروا لولا أنزل عليه آية من ربه إنما أنت منذر ولكل قوم هاد నీ మాటను వినటానికి నిరాకరించిన వారు ఇలా అంటారు ఈ వ్యక్తిపై ఇతని ప్రభువు తరఫు నుండి ఒక నిదర్శనం ఏదైనా ఎందుకు అవతరించలేదు నీవు కేవలం హెచ్చరించేవాడివి మాత్రమే ప్రతి జాతి కొరకు ఒక మార్గదర్శకుడు ఉన్నాడు الله يعلم ما تحمل كل أنثى وما تغيض الأرحام وما تزداد وكل شيء عنده بمقدار عالم الغيب والشهادة الكبير المتعال سواء منكم من أسر القول ومن جهر به ومن جهر به ومن هو مستخف بالليل وسارب بالنهار له معقبات من بين يديه ومن خلفه يحفظونه من أمر الله إن الله لا يغير ما بقوم حتى يغيروا ما بأنفسهم وإذا أراد الله بقوم سوءا فلا مرد له وما لهم من دونه من وال అల్లాకు ప్రతి గర్భిణి యొక్క గర్భాన్ని గురించి తెలుసు అందులో తయారయ్యేది కూడా ఆయనకు తెలుసు అందులో జరిగే హెచ్చు తగ్గులను గురించి కూడా ఆయనకు తెలుసు ఆయన వద్ద ప్రతి వస్తువు కొరకు ఒక పరిమాణం నిర్ణయమై ఉన్నది ఆయన గోప్యంగా ఉన్నటువంటి బహిరంగంగా ఉన్నటువంటి ప్రతి వస్తువును గురించి తెలిసిన పండితుడు ఆయన గొప్పవాడు సర్వకాల సర్వావస్థలలో ఆధిక్యం కలిగి ఉండేవాడు మీలో ఎవరైనా బిగ్గరగా మాట్లాడినా లేక మెల్లగా మాట్లాడినా మీలో ఎవరైనా రాత్రి చీకటిలో దాగి ఉన్నా లేక పగటి వెలుగులో నడుస్తూ ఉన్నా ఆయనకు వారంతా సమానమే ప్రతి మనిషికి ముందు వెనుక ఆయన నియమించిన వాళ్లు అంటూ ఉన్నారు వారు అల్లా ఆజ్ఞానుసారం అతనిని కాపాడుతూ ఉంటారు యథార్థం ఏమిటంటే ఒక జాతి స్వయంగా తన లక్షణాలను మార్చుకోనంత వరకు అల్లా దాని స్థితిని మార్చడు అల్లా ఒక జాతిని తన శిక్షకు గురి చేసే నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని ఎవరు తొలగించదలుచుకున్నా అది తొలగదు అల్లాకు ప్రతికూలంగా అటువంటి జాతిని రక్షించేవాడు ఆదుకునేవాడు ఎవడూ ఉండరు هو الذي يريكم البرق خوفا وطمعا وينشئ السحاب الثقال ويسبح الرعد بحمده والملائكة من خيفته ويسبح الرعد بحمده والملائكة من خيفته ويرسل الصواعق فيصيب بها من يشاء وهم يجادلون في الله وهو شديد المحال ఆయనే మీ ముందు మెరుపులను మెరిపింపజేస్తున్నాడు వాటిని చూసి మీలో భయాలు చెలరేగుతాయి ఆశలు చిగురిస్తాయి ఆయనే నీళ్లతో బరువెక్కిన మేఘాలను పైకి లేపుతున్నాడు మేఘాల గర్జన ఆయనను స్తోత్రం చేస్తూ ఆయన పవిత్రతను కొనియాడుతోంది దైవదూతలు ఆయన భయం వల్ల వణికిపోతూ ఆయనను కీర్తిస్తూ ఉంటారు ఆయన ఫలఫలమనే పిడుగులను పంపుతాడు తరచుగా వాటిని తాను కోరిన వారిపై సరిగ్గా ప్రజలు అల్లాను గురించి ఘర్షణ పడే సమయంలో పడవేస్తాడు వాస్తవంగా ఆయన యుక్తి అతి శక్తివంతమైనది له دعوة الحق والذين يدعون من دونه لا يستجيبون لهم بشيء إلا كباسط إلا كباسط كفيه إلى الماء ليبلغ فاه وما هو ببالغه وما دعاء الكافرين إلا في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 నివాసం నరకం అది బహుచెడ్డ నివాసం أفمن يعلم أنما أنزل إليك من ربك الحق كمن هو أعمى إنما يتذكر أولو الألباب الذين يوفون بعهد الله ولا ينقضون الميثاق والذين يصلون ما أمر الله به أن يوصل ويخشون ربهم ويخافون سوء الحساب والذين صبروا ابتغاء وجه ربهم وأقاموا الصلاة وأنفقوا مما رزقناهم وأنفقوا مما رزقناهم سرا وعلانية ويدرؤون بالحسنة السيئة أولئك لهم عقبى الدار جنات عدن يدخلونها ومن صلح من آبائهم وأزواجهم وذرياتهم والملائكة يدخلون عليهم من كل باب سلام عليكم بما صبرتم فنعم عقب الدار والذين ينقضون عهد الله من بعد ميثاقه ويقطعون ويقطعون ما أمر الله به أن يوصل ويفسدون في الأرض أولئك لهم اللعنة أولئك لهم اللعنة ولهم سوء الدار నీ ప్రభువు నీపై అవతరింపజేసిన ఈ గ్రంథం సత్యమని గ్రహించిన వ్యక్తి ఈ యథార్థం పట్ల అంధుడైన వ్యక్తి వారు ఉభయులు ఎలా సమానులు కాగలరు హితబోధను వివేకవంతులు మాత్రమే స్వీకరిస్తారు వారి ప్రవర్తన ఎలా ఉంటుందంటే వారు అల్లాతో చేసుకున్న తమ వడంబడికను నెరవేరుస్తారు దానిని దృఢపరచిన తరువాత భంగపరచరు వారి వైఖరి ఎలా ఉంటుందంటే స్థిరపరచండి అని అల్లా ఆదేశించిన సంబంధాలను స్థిరపరుస్తారు తమ ప్రభువుకు భయపడుతూ ఉంటారు తమ నుండి కఠినంగా లెక్క తీసుకోబడుతుందేమో అని భయపడుతూ ఉంటారు వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే తమ ప్రభువు ప్రసన్నత కోసం సహనంతో వ్యవహరిస్తారు నమాజును స్థాపిస్తారు మేము ప్రసాదించిన ఉపాధి నుండి బహిరంగంగా రహస్యంగా ఖర్చు చేస్తారు చెడును మంచి ద్వారా పారద్రోలుతారు పరలోక గృహం వారి కొరకే ఉన్నది అంటే వారికి శాశ్వత నివాస స్థలంగా ఉండే ఉద్యానవనములు వారు కూడా వాటిలో ప్రవేశిస్తారు వారి పూర్వీకులలో వారి భార్యలలో వారి సంతానములో సజ్జనులైన వారు కూడా వారితో అక్కడకు పోతారు ప్రతి వైపు నుండి దైవదూతలు వారికి స్వాగతం పలకటానికి వస్తారు వారితో ఇలా అంటారు మీపై శాంతి వర్షించుగాక ప్రపంచంలో మీరు సహనంతో వ్యవహరించటం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 విశ్వసించటానికి నిరాకరించిన ఈ ప్రజలు ఇలా అంటారు ఈ వ్యక్తిపై ఇతని ప్రభువు సన్నిధి నుండి ఏదైనా సూచన ఎందుకు అవతరించలేదు ఇలా అను అల్లాహ్ తాను కోరిన వారిని మార్గభ్రష్టులుగా చేస్తాడు ఆయన తన వైపునకు మరలే వారికి మాత్రమే తన వైపునకు వచ్చే మార్గాన్ని చూపుతాడు అటువంటి ప్రజలే ఈ ప్రవక్త సందేశాన్ని విశ్వసించారు వారి హృదయాలకు అల్లా సంస్మరణ వల్ల తృప్తి కలుగుతుంది తెలుసుకోండి అల్లా సంస్మరణ ద్వారానే హృదయాలకు తృప్తిని పొందే భాగ్యం లభిస్తుంది సత్య సందేశాన్ని విశ్వసించి సత్కార్యాలు చేసేవారు సౌభాగ్యవంతులు వారికి మంచి ఫలం లభిస్తుంది كذلك أرسلناك في أمة قد خلت من قبلها أمم لتتلو عليهم الذي أوحينا إليك لتتلو عليهم الذي أوحينا إليك وهم يكفرون بالرحمن قل هو ربي لا إله إلا هو قل هو ربي لا إله إلا هو عليه توكلت وإليه متاب ప్రవక్త అదేవిధంగా మేము నిన్ను ప్రవక్తగా నియమించి ఒక జాతి వద్దకు పంపాము దానికి పూర్వం ఎన్నో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 عقاب పర్వతాలను నడిపించే భూమిని బ్రద్దలు చేసే మృతులను గోరీల నుండి బయటికి రప్పించి మాట్లాడించే శక్తి కలిగిన ఖురానును దేనినైనా అవతరింపజేస్తే ఏమై ఉండేది ఇటువంటి సూచనలు చూపించటం పెద్ద కష్టమేమీ కాదు ఎందుకంటే అధికారం సమస్తము అల్లా చేతులలోనే ఉంది అల్లా గనక కోరితే మానవులందరికీ మార్గం చూపేవాడు అనే విషయాన్ని తెలుసుకొని కూడా విశ్వాసులు అవిశ్వాసుల కోరికకు సమాధానంగా ఏదైనా సూచన ప్రత్యక్షమవుతుందనే ఆశ వదులుకోలేదా అల్లా పట్ల అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారిపైకి వారి చేష్టలు కారణంగా ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది లేదా వారి ఇళ్లకు సమీపములో ఎక్కడైనా దిగుతుంది అల్లా వాగ్దానం నెరవేరే వరకు ఈ పరంపర సాగిపోతూనే ఉంటుంది నిశ్చయంగా అల్లా తన వాగ్దానాన్ని భంగపరచడు నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలను ఎగతాళి చెయ్యటం జరిగింది కాని నేను ఎల్లప్పుడూ తిరస్కారులకు కొంత సడలింపు ఇచ్చాను చివరకు వారిని పట్టుకున్నాను చూడండి నా శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో أفمن هو قائم على كل نفس بما كسبت وجعلوا لله شركاء قل سموهم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 నుండి నిరోధించబడ్డారు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలోకి విసిరివేసిన వాడికి మార్గం చూపేవాడు ఎవడూ లేడు అటువంటి వారికి ప్రాపంచిక జీవితంలోనే శిక్ష పడుతుంది పరలోక శిక్ష దీనికంటే కూడా ఎంతో కఠినంగా ఉంటుంది వారిని దేవుని నుండి రక్షించేవాడెవడూ లేడు దైవభక్తి గల మానవులకు వాగ్దానం చెయ్యబడిన స్వర్గ వైభవం ఇలా ఉంటుంది దాని క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి దాని ఫలాలు శాశ్వతమైనవి దాని నీడ నశించనిది భయభక్తులు కలవారికి లభించే ప్రతిఫలం ఇలా ఉంటుంది సత్య తిరస్కారులకు లభించే ప్రతిఫలం నరకాగ్ని والذين آتيناهم الكتاب يفرحون بما أنزل إليك ومن الأحزاب من ينكر بعضه قل إنما أمرت أن أعبد الله ولا أشرك به إليه أدعو وإليه مآب وكذلك أنزلناه حكما عربيا ولئن اتبعت أهواءهم بعدما جاءك من العلم ما لك من الله من ولي ولا واق మేము మునుపు గ్రంథాన్ని ఇచ్చినవారు మేము మీపై అవతరింపజేసిన గ్రంథం పట్ల సంతోషంగా ఉన్నారు దానిలోని కొన్ని విషయాలను నమ్మని వారు కూడా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 ఏ ప్రవక్తకు లేదు ప్రతి యుగానికి ఒక గ్రంథం ఉన్నది అల్లాహ్ తాను రద్దు చేయదలచుకున్న దానిని రద్దు చేస్తాడు తాను ఉంచదలచుకున్న దానిని స్థిరంగా ఉంచుతాడు అసలు గ్రంథం ఆయన దగ్గరే ఉన్నది وإما نرينك بعض الذي نعدهم أو نتوفينك فإنما عليك البلاغ وعلينا الحساب أولم يروا أنا نأتي الأرض ننقصها من أطرافها والله يحكم لا معقب لحكمه وهو سريع الحساب وقد مكر الذين من قبلهم فلله المكر جميعا يعلم ما تكسب كل نفس وسيعلم الكفار لمن عقب الدار ప్రవక్త ఏ చెడు పర్యవసానాన్ని గురించి మేము ఈ ప్రజలను బెదరిస్తూ వచ్చామో అందులో ఒక భాగాన్ని మేము నీ జీవితకాలంలో చూపించినా లేదా అది సంభవించే ముందే మేము నిన్ను లేపుకున్నా ఏ పరిస్థితిలోనైనా నీ పని కేవలం సందేశాన్ని అందజెయ్యటమే లెక్క తీసుకోవటం మటుకు మా పని ఈ ప్రజలు చూడటం లేదా మేము ఈ భూభాగంపై పురోగమిస్తూ దాని పరిధిని అన్ని వైపుల నుండి తగ్గిస్తూ వస్తున్నాము అల్లాహ్ సృష్టిని శాసిస్తున్నాడు ఆయన నిర్ణయాలను పునఃపరిశీలించగలవాడెవ్వడూ లేడు లెక్క తీసుకోవటం ఆయనకు ఎంతోసేపు పట్టదు వారికి పూర్వం గతించిన ప్రజలు కూడా పెద్ద పెద్ద పన్నాగాలు పన్నారు కాని నిర్ణయాత్మకమైన అసలు పన్నాగం పూర్తిగా అల్లా చేతులలోనే ఉన్నది ఎవరు ఏమేమి సంపాదిస్తున్నారో ఆయనకు తెలుసు త్వరలోనే ఈ సత్య తిరస్కారులు చూస్తారు ఎవరి పర్యవసానం మేలైనది అవుతుందో ويقول الذين كفروا لست مرسلا قل كفى بالله شهيدا بيني وبينكم ومن عنده علم الكتاب ఈ తిరస్కారులు నీవు అల్లా పంపినవాడవు కావు అని అంటున్నారు ఇలా అను నాకు మీకు మధ్య అల్లా సాక్ష్యమే చాలు ఆపై ఆకాశ గ్రంథ జ్ఞానం కలవాడి సాక్ష్యం చాలు